పుష్యమి నక్షత్రం స్తోత్రం బృహస్తే అతీయం దర్యో అర్హాత్ ధుమదు విమాతి కూతు మజ్జనేషు యదిదేచ్ఛ వసరుతు ప్రజా తదసమాసు ద్రవిణం ఘోహి చింతం రోజూ పదకొండు సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి